भगवतो हर्षादिविषयत्वे हेतुम् दर्शयति कस्माच्च ते न मेरन् महात्मन् गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे अनन्तदेवेश जगन्निवास त्वमक्षरम् सदसत्तत्परम् यत् कस्माच्च हेतोः ते तुभ्यम् न नमेरन् न नमस्कुर्युः हे महात्मन् गरीयसे गुरुतराय यतो ब्रह्मणो हिरण्यगर्भस्यापि आदिकर्ता कारणम् अतः तस्मात् आदिकर्त्रे कथम् एते न नमस्कुर्युः अतो हर्षादीनाम् नमस्कारस्य च स्थानम् त्वम् अर्हो विषय इत्यर्थः हे అనంతదేవేశ జగన్నివాస త్వం అక్షరం తత్ పరం యత్ వేదాంతేషు శ్రూయతే కిం తత్ సదసత్ విద్యమానం అసత్య ఎత్ర నాస్తి ఇది బుద్ధి తే ఉపధానభూతే సదసతీ యస్య అక్షరస్య యద్వారేణ సదసత్ ఇది ఉపచర్యతే పరమార్థతస్తు సదస పరం తత్ యదక్షరం వేదవిదో వదంతి తమే నాణ్యత్ ఇది అభిప్రాయः